किञ्च केचन क- यदि प्रश्नाः सन्ति चेत् पृच्छन्तु नो चेत् ग- विषयस्तावत् किञ्चित् कष्टतरः भवति मीमांसा एकवारं वेदान्ते न्यायकरणे न्यायदर्शने किमिच्छन्ति इति शास्त्रः पठनीयः हा? शास्त्रं पठनीयः परन्तु अ, व्या- व्याकरणज्ञानयुक्तं शास्त्रं वीर्यवत्परं भवति इति यद्विद्यया करोति तदेव वीर्यवत्तरं भवति इति యద్విద్యయా కరోతి తదేవ వీర్యవత్తరం భవతి ఇది శక్తివాక్యం తత్ర కిం క్రియతే కుమారుల పట్టుపాదై యత్ విద్యయా కరోతి విద్యా నామ బ్రహ్మ విద్యా బ్రహ్మ విద్యా జ్ఞానపూర్వకం బ్రహ్మజ్ఞానపూర్వకం ఇది వదంతు తత్ర తత్ర ఉపనిషద్వాక్యాన్ని వర్తంతే కిల తాని సర్వాణ్యపి స్వీకృత్య తద్ ఉపనిషద్ జ్ఞానపూర్వకం యత్ క్రియతే యాగాది తద్ భవతి ఇది బ్రహ్మజ్ఞానస్యాపి తత్ర ప్రయోగే అనుష్ఠానే స్వర్గాది ఫలప్రాప్తం సమన్వయం స్వీకుర్వంతి కుమారుల పట్టపాద జ్ఞానేన వినాపి ఇది పుణ్యం కరోతి भवति हा। वीर्यवतिव भवति वीर्यवत् अवश्यं भवति भविष्यति हा तत्र न का- न काचन संशयः न संशयः तावत् यदि पाश्चात्यैः यद्यपि आङ्ग्लभाषायां पापमित्यस्य सिन् इति शब्दः भवति पुण्यम् इत्यस्य न कोऽपि शब्दः आङ्ग्लभाषायां न तावता तत्र ये- न केनापि पाश्चात्येन पुण्यं न क्रियते पुण्यकार्यं न क्रियते इति वक्तुं पारयामः तैरपि पुण्यं क्रियते धर्मकार्यं तैरपि अनुष्ठीयते सर्वत्र हा दानादि दी- दानादि दीयते परं कथमेतत् भवति अर्थः वर्तते शब्दः नास्ति अर्थः वर्तते शब्दः नास्ति एवं भविष्यति वा तत्र तत्र संस्कृतिः इति काचन वर्तते संस्कृतौ तावत् किं भविष्यति आचार्याणां प्रश्नः अयं यतो शब्दार्थयोस्तावत् नित्यसम्बन्धः भवति किल सर्वैः ज्ञायते एव अर्थः यदा यदा अस्ति तत्र शब्देन अवश्यं भाव्यं किन्तु किं भवति त- तैः अन्ये शब्दाः प्रयुज्यन्ते फिलान्थ्रपि इति वा काण्ट्रिब्यूषन् इति वा इत्यादि शब्दैः अ, अ, सः अर्थः बोध्यते अस्माकम् इव पुण्यम् इति रूपेण पापम् इण्टु पुण्यम् इति अस्माभिः उच्यते तैः सिन् इण्टु पुण्यम् इत्यस्य न कोऽपि शब्दः अस्ति केचन मेरिट् इति वदन्ति मेरिट् पुनः अनुवादे कृते तु पुण्यं न भवति य- यदा मतम् इत्यस्य धर्मः इत्यस्य धर्म धर्मः इत्यस्य रिलिजियन् इति शब्दः स्वीकृतः आङ्ग्लभाषायां रिलिजियन् इत्यस्य अनुवादः पुनः क्रियते चेत् मतमित्यागच्छति तद् धर्मः इति किं कुर्मः आङ्ग्लं त्यजतां प्रस्तुतसन्दर्भे अन्यः प्रश्नः एवं वर्तते तत्र याज्ञवल्क्यस्मृतौ तावत् धर्म प्रः इति प्रथमं लक्षणमुक्तम् अनन्तरं च हेतवः पट्पायताः तत्र ज्ञापकहेतवः इति एकः श्लोकः वर्तते तत्र अष्टादशसु विद्यासु व्याकरणस्य स्थानमेव नास्ति पुराणन्यायमीमांसा धर्मशास्त्राणि वेदास्थानानि चत्वारो धर्मस्य च चतुर्दश తత్ర యజ్జపి గణనా జ్ఞానే యాజ్ఞవల్క్య స్మృతౌ చతుర్దశ విద్యానాం అష్టాదశ విద్యానాంచ పరిగణన దృశ్యతే తత్ర పురాణం ధర్మశాస్త్రం విద్యా హేతాశ్చతుర్దశ ఇత్యుక్తం తత్ర అంగాని వేదాశ్చర మీమాంసా న్యాయ విస్తర ఇది రూపేణ పాఠాంతరం వర్తతే వా తౌ స ఏవ పాఠో వా తస్మాత్ అంగశబ్దేన వేదాంగాన్ని స్వీక్రియంతే తదపి తదపి స్వీక్రియతే వేదం వ్యాకరణం అంగమపి వేదా వేదాంగమపి దర్శనమపి వేదాంగమపి దర్శనమపి హింసవృత్తం పాణ్యేస్వం పాణ్యేస్ పూర్వం వైదికానాం శబ్దానాం కృతే ప్రాతిశాఖ్యం శాస్త్రకారా శ్లోక సంగ్రహకారా స్మృతికారా उत अस्माभिरपि पठितमिति कुत्र अल्पं भवति प्रश्नस्त्वयं व्याकरणं तावत् वेदाङ्गत्वेन स्वीक्रियते महा बहुकालात् तत्र दर्शनत्वं कथं पाणिनेः पूर्वं किमासीत् शब्दाः द्विविधाः वैदिकाः लौकिकाश्च वैदिकशब्दानां प्रक्रियाविषये प्रातिशाख्याः आसन् प्रतिवेदम् एकं प्रातिशाख्यं वर्तते लौकिकशब्दानां तावत् विश्लेषणार्थम् ऐन्द्रं चान्द्रं काशकृत्सम् इत्यादि व्याकरणानि अवर्तन्त यदा पाणिनिः आगतवान् तदा तेन किं कृतं वैदिकशब्दान् लौकिकशब्दान् च स्वीकृत्य लौकिकवैदिकसिद्धान्तानपि स्वीकृत्य अत एव महाभाष्ये पश्यन्तु प्रथमतः मीमांसा पूर्वमीमांसायाः अ, मीमांसाशास्त्रात् केचन न्यायाः स्वीक्रियन्ते तदनन्तरं लोकेपि एवं भवति इति लौकिकन्यायाः अपि उद्ध्रियन्ते उच्यन्ते पतञ्जलिना तस्मात् तदा किं संवृत्तं केवलं पाणिनीयमेव व्याकरणं वेदाङ्गम् इति वक्तुं समर्थम् न तु अन्यानि व्याकरणानि ऐन्द्रचान्द्र काशकृत्स्नादीनि कस्माद्धेतोः तैः वैदिकशब्दाः न स्वीक्रियन्ते न तावत् विश्लिष्यन्ते विश्लेषणं नै न- नैव क्रियते विशिष्य स्वरः वर्तते भद्रं कन्नेभिशृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितन्यदायुः एवं यदि स्वरः तावत् विद्येत तर्हि अर्थोऽपि विद्येत स्वरभङ्गे सति अर्थभङ्गः भवेत् तस्मात् वैदिकं वैदि आ, वेदाङ्गं व्याकरणं केवलं पाणिनीयमेव इति एकः सिद्धान्तः अन्यच्च दर्शनत्वं कुतः आयातमिति तत्र बहवः ऋषयः महर्षयः अस्माकं संस्कृतौ बहून् मार्गान् तावत् प्रदर्शितवन्तः मोक्षप्राप्त्यर्थं तत्र न्यायदर्शनं वर्तते काणादं वर्तते साङ्ख्यं योगदर्शनं वेदान्तादिकं वर्तते तत्र कश्चन आसीत् स्फोटायन इति महर्षिः स्फोटवादः पाणिनिना कुत्रापि नोक्तः किन्तु अवं स्फोटायनस्य सूत्रे खिटि किटिकि खिटिकि इत्यर्थे गवाक्षं गोक्षम् इति द्वे भवतः इति पाणिनिना तावत् तावन्मात्रमेव असूच्यते భర్తృహరిణ చంద్రాచార్య వసురాత నామక ద్వౌ గురౌ గురు ఆస్ ఆస్తాం భర్తృహరే తేషాముపదేశం స్వీకృత్య వేదేష్వపి చత్వారి వాక్పరిమితా పదాని ఏ విదుర్బ్రాహ్మణ మనీషిణ ఇత్యాది రూపేణ వర్తతే తురీయా వాక్ గుహాయాం వర్తతే ఇది తురీయం వాచో మనుష్యా వదంతి ఇత్యాది రూపేణ తత్ర తత్ర సూచనాప్రాయం కేవలం సూచనైవ వర్తతే వేదేషు ధర్మశాస్త్రవత్ స్పష్టతయా సర్వమపి నోచ్యతే కింటు యోగిదృష్ట్యా మహర్షిభి తాన్ తాన్ వేదార్థాన్ ప్రత్యక్షీకృత్య స్మృతయ విహితా ఏ ఏ అర్థా తే తే తత్ర ఉచ్యంతే తేషాం సర్వేషామపి స్పష్టం ఏతదుక్తం तन्त्रवार्तिके अनुमानप्रमाणेन इदानीं नामकरणं क्रियतां विवाहः क्रियताम् इत्यादिरूपेण उपनयनं क्रिया इत्यादि उच्यते किल किं तस्य वचनस्य सर्वस्यापि वेदे प्रमाणं वर्तते वा इदानीं वस्तुतः सर्वोपि वेदः न लभ्यते अस्माभिः तत्र सहस्रशावत्मा सामवेदः एकविंशतिधा बाहुर्च्यं ऋग्वेदः नवधा आथर्वणो वेदः एकविंशतिधा తస్మాత్తు సర్వేపి వేదాः అస్మాభిः ఇదానీం లబ్ధుం శక్యంతే తస్మాత్ యదా యదా స్మరణం కృతవంత వేదార్థస్య ఋషయ స్మృతింశ్చ విహితవంత తాः స్మృతయः అస్మాకం అత్యంతం ప్రమాణం ఇదానీ స్ఫాటాయనైన హీంకృతం యదా వాక్యం ఏకం ఉచ్చార్యతే యది ఏకः వర్ణः ఉచ్చార్యతే సమనంతరమే సహ వినశ్యతే తదా చైత్ర గ్రామం గచ్చతి ఇది వాక్యం స్వీకృత్య ఇది స్వీక్రియతే తర్హి అంతే తి ఇది వర్ణ వర్తతే తి ఇది వర్ణస్ ఉచ్చారణే ఉచ్చారణ సమయే తత పూర్వం ఏ ఏ వర్ణా వర్తంతే చైత్ర గ్రామం గచ్చ తావత్పర్యంతం వర్ణానాం వినాశ సంవృత్త ఎతదేవ ఆశుతర వినాశినాం వర్ణానాం ఇచ్చిచ్చితే తదా తదాపి శ్రోత్రా కిముచ్యతే మయా అర్థ అవగత తత్ర కశ్చన కశ్చన విశేష సన్నిధి ఆ సన్నిధి చేత్ యోగపత్యం భవతి సర్వేషామపి వర్ణానాం కదాపి నభవతి కుత్రాపి నభవతి కింటు అర్థ అవలంబ్యతే కథం ఇది ప్రశ్న కథమిది ప్రశ్న शास्त्रेपि न भवति कुत्रापि न भवति किन्तु अर्थः अवगम्यते कथम् इति प्रश्नः कथमिति प्रश्नः केवलं पार्श्ण्यम् हा? इत्यत्र भवति पार्श्ण्यं तत्र पञ्चवर्णाः सन्ति सन्ति अङ्गीकृतं? रानाय। आहा अन्यत्र न भवति न भवति। किन्तु तदापि यदा कार्त्स्यविचित्ररापः उच्चारितः यकारः उच्चारितः अकारो वा अकारस्य यकारस्य वा उच्चारणसमये पूर्वेषां वर्णानां तत्र नावस्थितिः अत एव अनित्यः शब्दः इत्युच्यते स्पष्टो प्रश्नः स्पष्टो वा तस्मात् किं करणीयम् इति प्रश्नः शाकायमण्डलं नास्ति तो। किन्तु किन्तु योगान् सि सर्वेषामपि जन्तूनां सर्वेषां पक्षिणां भाषाः कथम् अवगच्छेम इति प्रश्ने जन्तवः भाषन्ते पक्षिणौ भाषन्ते परस्परं तेषां भाषायाः भाषाणां ज्ञानम् अस्माभिः अस्माकं कथं भवेत् इति प्रश्ने योगानुशासने तृतीयाध्याये उक्तं शब्दार्थप्रत्ययानाम् इतरेतराध्यासात् तत् प्रविभाव संयमात् सर्वभूत ऋतज्ञानम सर्वेषामपि भूतानां ऋतम् अर्थात् भाषा शब्दः तेषां ज्ञानं भवति शब्दः स एव अर्थोऽपि स एव ज्ञानमपि स एव कथं कः शब्दः गौः अहम् अर्थः कः गोशब्दस्य गौः ओहो अच्छा गोशब्देन भवता कीदृशं ज्ञानं प्राप्यते गौः इति ज्ञानं प्राप्यते सो गौरिति शब्दः गौरित्यर्थः गौरिति ज्ञानम् इति व्यासभाष्यम् योगानुशासने अयं विषयः चर्चितः न केवलं व्याकरणे शब्दस्य विषयः चर्चितः चरकसंहितायामपि चर्चितः सुशितसंहितायामपि ते सर्वे विषयाः इदानीं न स्वीक्रियन्ते किन्तु तस्मात् शब्दः एक एव एक सर्वत्रापि शब्दः वर्तते एव शब्दगुणकम् आकाशम् इति न जायिताः भवति भविष्यति आचार्याः वदन्ति तत्र मीमांसायां प्रथमाध्याये आर्यम्लेच्छाधिकरणम् इति किञ्चन अधिकरणं वर्तते तत्र किम् आर्यैः ये ये शब्दाः उच्चार्यन्ते तेषामे एव अर्थबोधकाः उत म्लेच्छैः दन्तशोकादिशब्दाः प्रयुज्यन्ते तेषामपि अर्थवत्त्वं वर्तते वा इति प्रश्नः अयञ्च सिद्धान्तः लघुमञ्जूषायां स्पष्टमुख ऋषि आर्यम्लेच्छानां तावत् आप्तत्वं वर्तते आप्तो नाम यथार्थवक्ता चरक सूत्रेण च रागादिवशादपि यः नान्यथावादी सः आप्तः इति चरके पतञ्जलिः साक्षात् कृतधर्माणः आप्ताः यद्यपि महाभाष्ये ते परावरज्ञाः साक्षात् कृतधर्माणः प्रत्यक्षीकृतधर्माः योगिदृष्ट्या सर्वमपि ज्ञातवन्तः विदितवेदितव्याः वेदितव्यं ब्रह्मैव किमञ्चित् वर्तते तद्ब्रह्म విదితం ఏతై తైరపి యజ్ఞకర్మ క్రియతే అర్థాత్ సన్యాసినామపి యజ్ఞకర్మణి తేషాం అధికార అస్తి ఇది సూచనం తస్మిన్ యాగే తై అపభాషితం అస్తు ఇదానీం తావత్ స్ఫోట ఇది శబ్ద యదా హనిత తావన్మాత్రేణ వేదాంత ఆగత న కేవలం వ్యాకరణం కేవలం వ్యాకరణేన కించిత్ కేవలం శబ్దసాధకం ఇది యదా భవద్భిః स्फोटः आगतः तर्हि शब्दस्य उत्पत्तिः कुत्र भवति सामान्यरूपेण पाणिनिना शिक्षायाम् उक्तम् आत्मा बुद्ध्या समेत्य अर्थान् आत्मा अन्तरङ्गम् अर्थान् वस्तूनि बुद्ध्या समेत्य आत्मा बुद्ध्या समेत्यार्थान् मनः युङ्क्ते विवक्षया मनः विवक्षया युङ्क्ते वक्तुमिच्छा मनः कायाग्निं जठराग्निः वर्तते जठराग्नि आहन्ति तथा तावत् वर्णानां सः मारुतः वरसि व्याप्तः सर्वानपि तत्र तत्र भागान् उच्चारणस्थानानि स्पृष्ट्वा वर्णान् जनयते इति शिक्षा पाणिनीशिक्षा तदा किन्तु ततः पूर्वं किं शब्दस्य शब्दः कतिविधः शब्दः चतुर्विधः अह कथं वा परावाक् पश्यन्तीवाक् मध्यमावाक् मध्यमा नाम स्फोट वैखरीवाक विखर नाम शरीर त्र भव अनुप्रत्ययः वैखर वैखरी इत्याणे सूत्रेण नीट तस्मा परावांग मूलचक्रस्था मूलचक्रे एव तस्याः वाच परावा परा आख्या तस्याः वाचः तावत् परब्रह्मरूपत्वात् न सर्वेषां तत्र भविष्यति జ్ఞానం కింద పశ్యంతి నాభి సంస్థిత పశ్యంతి వాచితు మహర్షీణాం తావత్ ప్రకృతి ప్రత్యయ విభాగ భవతి నాస్మాదృశ్యాం వయన్న ఋషయ ఋషి కల్పా కేచన భవంతి ఋషయోపి భవిష్యంతి ఏష దసమాప్తౌ కల్పకు దేశీయ దేశీయన ఇది పాణిని సూత్రం అస్తు యత్కించిద్వా తత అయం మధ్యమావాక్ ఇయం వాక్ వర్తతే కథం ద్వాపాదాన శబ్దేషు శబ్దౌ శబ్దవిదో విదు ఏకో నిమిత్తం శబ్దానాం అపరోర్థే ప్రయుజ్యతే శాస్త్రారంభం కరోతి భర్తృహరి బ్రహ్మకాండే చతుర్దశ చతుశ్చత్వరింశత్ తమ అయం శ్లోక ద్వౌ శబ్దౌ వర్తేతే యౌ వ్యాకరణస్య విషయం యౌ వ్యాకరణస్య విషయం తౌ ద్వౌ ఏ శబ్దౌ వర్తేతే ఏక నిమిత్తం శబ్దానాం అంత किं भविष्यति शब्दः नित्यः शब्दार्थप्रत्ययानां साम्यमपि भवति नो चेत् मया गौः इत्युच्चार्यते तेन अश्वः इति किं नावगम्यते यदा गकार औकारविसर्जनीयाः यदा मया उच्चारिताः एते वैखरीध्वनयः वायुमार्गेण तत्र गत्वा तस्य కుహరం ప్రవిశ్య తదనంతరం మనసి గత్వా మనసి తత్ సమాన రూపం తావత్ శబ్దం స్ఫోట స్ఫోటయతి తస్మాత్ ఏన క్రమేణ అత్ర వైఖరీ శబ్ద వర్తతే తాదృశ క్రమవానేవ స్ఫోట తత్ర భవతి తస్మాత్ గౌర్ ఇత్యుక్తే గౌహ్ ఇచ్చేవ అవగమ్యతే నతు అశ్వ ఇది అశ్వ ఇత్యుక్తే అశ్వ ఏవ అగమ్ అవగమ్యతే నతు గౌరి యది భవద్భి స్ఫోట నాంగీక్రియేత శబ్ద తావత్ నిత్య ఇస్మాభి అంగీక్రియతే వయా నైయాయికైస్తు తావత్ అనిత్య ఇది ఉచ్యతే వదంతురామ తర్హి శబ్ద ఇది నిత్య శబ్దగుణకం ఆకాశం తత్ర అస్మాభి న్యాయదర్శనమీ స్వీక్రియతే మీమాంసదర్శనం స్వీక్రియతే యోగదర్శనం సాంఖ్యదర్శనం సర్వమే స్వీక్రియతే అస్మాభి అస్మాకం రగించిన ప్రతి ద్వేష తస్మాత్ నైయాయికై శబ్దగుణకం ఆకాశం అత్త ఆకాశ వర్తతే సర్వత్రాపి శబ్ద వర్తతే కిల తర్హి కిమిది సహ శబ్ద న శ్యూయతే సర్వైరపి సర్వదా ఇది చేతు తత్ర వ్యంజకధ్వని అభావ వ్యంజకధ్వని అర్థాత్ నకేనాపి నకించిదుక్తం ఇది నోచ్యేత తర్హి కథం వా అర్థ అవగమ్యేత ఇది ప్రశ్న స్పష్టం వా తస్మాత్ అయమే వైఖరీ శబ్ద मनसि प्रविश्य तत्र यः शब्दः इतः पूर्वमेव वर्तते अर्थात् द्वाभ्यामपि वक्त्रा श्रोत्रा च अवश्यं तस्य शब्दस्य विज्ञानेन भवितव्यं नो चेत् तु इग्गेयेषु यापान् मया जर्मन् भाषायां किञ्चिदुच्चार्यते तेन किमाहेत्यभिधीयते वाक्यपरि <laughs> किमाहेत्युभिधीयते किमाह भवान् यत्किञ्चित् वदति मया नावगम्यते कदा एवम् उच्यते यदा शब्दः न कश्चन नावगच्छति तदा कदा वा नावगच्छति यदा स्फोटः नास्ति स्फोटो नाम यः शब्दः उच्चार्यते सः शब्दः मनसि इतः पूर्वमेव यदि भवेत् तदानीमेव अयं शब्दव्यापारः इत्युच्यते सामान्यरूपेण తస్మాత్ దర్శనత్వం ఆచార్యై పృచ్యతే దర్శనత్వం తత పూర్వం నాసీత్ అంగీక్రియతే కింటు దర్శనత్వం యదా స్ఫోటాయన స్ఫోటవాదం ఆనీతవాన్ వేదేషు తు వర్తతే స్ఫోటవాద వేదేషు చత్వారి వాక్ పరిమిత పదానీతి వాక్యస్ కోమార్థ నో చేత్ తత్ర సర్వేపి యథా అవసరం వ్యాఖ్యానం చక్రు चिक्रु इति तदपि स्वीकृतम् आचार्यैः उच्यते यास्के यास्केन यास्ते यास्केन निरुक्ते व्याकरण अलङ्कारशास्त्रेण भिन्नं भिन्नं पदा किन्तु चत्वारि वाक्परिमिता पदानि से अस्माकं व्याख्यानं प्रथमतः पश्यन्तु <laughs> चतस्रः चतस्रः वाचः वर्तन्ते वा न वा वर्तन्ते नामाख्योप नामाख्यातोपसङ्गनिपाताः च इति च इत्यनेन किम् उक्तसमाच्चायिकम् चकारः उक्तसमुच्चायकः तस्मात् तु यदि न उक्तं तदेव तत्र तावत् समुच्चीयते तस्मात् चकारेण परापश्यन्ती मध्यमा वैखरी रूपा या वाग् वर्तते सैव स्वीक्रियते इति व्याख्या उत्तरमीमांसस्यापि दर्शनत्वम् अस्मिन् तत्र किम् अभूत् तत्र विंशति अध्यायात्मिका मीमांसा अभूत् विंशति अध्यायात्मिका तदनन्तरं ततः द्वादशाध्यायीं स्वीकृत्य पूर्वमीमांसां प्रणीतवन्तः तदनन्तरं चत चत्वारः अध्यायाः वर्तन्त तान् स्वीकृत्य वेदान्तदर्शनं पृथक् पृथक् कृतवन्तः अत एव श्रीभाष्ये तदेव उच्यते आ, तेन म्, भाष्यकारेण तत्र एवमुक्तं अ, द्वयोरपि मीमांसयोः तावत् आ, ऐकशास्त्रीयं वर्तते परस्परम् उपकार्योपकारभावः वर्तते आ, अङ्गाङ्गिभावो वा तस्मात् एकवाक्यता भवति द्वयोरपि मीमांसयोः इति इतः पूर्वं यत् यतः यतः पूर्वं श्रीशङ्कराचार्यादीनां पूर्वमेव तावत् व्यवस्था आसीत् तदनन्तरं च वेदान्तदर्शनं इतः ततश्च पूर्वमीमांसादर्शनं द्वयोरपि मध्ये यथा पश्यन्तु न्या पदवाक्यप्रमाणशास्त्राणि अवश्यम् अध्येतव्यानि यदि न्यायशास्त्रं भवता न तर्हि पृच्छामि अकार से कोवाथ अष्टादश अकाराः इत्यर्थः ह्रस्वदीर्घप्लुताः उदात्तान्दात्तस्वरिताः अनुनासिक अनुनासिकाः अष्टादश अकाराः अष्टादश अकाराणाम् अष्टादश अकारान् मनसि निधाय पाणिनिना आ इति वर्णः उच्चारिताः इति भवता कथं वा वक्तुं शक्यते जात्याकृतिव्यक्तयस्तु पदार्थः इति न्यायसूत्रं स्वीकृत्य प्रथमतः तावत् जातिः तदनन्तरञ्च व्यक्तयः स्वीक्रियन्ते तत्र जातिव्यक्तिवादः भवति भवतु नाम अस्माकं तु वैयाकरणानां महाभाष्ये समर्थसूत्रे वा किमिति एकशेषसूत्रे वा पतञ्जलिना उक्तम् उभयोः उभयं पदार्थाः जातिवा वादिनः व्यक्तिरपि पदार्थः व्यक्तिवादिनः जातिरपि पदार्थः उभयोरुभयं पदार्थः कस्यचित् किञ्चित् प्राम प्रधानभूतं किञ्चित् गुणभूतम् अन्यस्य किञ्चित् गुणबोधं किञ्चित् गौर्णहन्तं या इत्यत्र जातिः प्रधानं व्यक्तिः अप्रधानं कां काम् आनया इति वाक्ये प्रयुक्ते सति तत्र व्यक्तेः प्राधान्यं जातेः अप्राधान्यम् आकृत्यधिकरणन्यायेन च आकृतिः पदार्थत्वात् इति मीमांसासूत्रम् आकृत्यधिकरणे प्रथमाध्याये तत्र प्रथमतः आकृतेव स्वीक्रियते तदा किं भविष्यति पुनः स एव शब्दः इतरम् अर्थं वक्तुं न पारयति तस्मात् लक्षणां स्वीकृत्य अस्माभिः व्यक्तिः स्वीक्रियते तदा च सामानाधिकरण्यं भविष्यति इति कुमारलभट्टपादैः श्लोकाः तत्र विरचिताः ते सर्वेपि श्लोकाः इदानीं न न स्वीक्रियन्ते तस्मात् न्यायं विना न्यायं भवता ऐउण् सूत्रस्यार्थोऽपि वक्तुं न पार्यते स्वीकुर्वन्तु ऐउण् सूत्रे प्रथम तत्रैव ప్రథమకవళే మక్షికాపాత ఇది అయమే వచ్చ్యతే తదస్య మీమాంసా న్యాయం వినా మీమాంసా తత్ర సహస్రం అధికరణాన్ని వర్తంతే మీమాంసాశాస్త్రే ద్వాదశ అధ్యాయేషు తత్ర బహవ న్యాయా వర్తంతే ప్రసిద్ధా ద్వాదశ వా ప్రతిపక్షైः మిళిత్వా చతుర్వింశతి వా భవంతి తత్ర తంత్ర ఆవృత్తి ఏకశేషాది ఉపాయాः తత్ర ఉక్తాः కిల యదా భవతా హలంచం హలంచమితి ఆవృత్తి క్రియతే తదా వినా మీమాంసాశాస్త్రం भवता कथं वा साधयितुं शक्यते इति न जानीमः इतः परं महान् समयः मया स्वीकृतः प्रश्नः मुख्यः प्रश्नः सर्वेपि तेलुगुभाषिणः ओहो एवं वा तैः व्याकरणं न दीयते तर्हि सर्वः व्यवहारः क्रियते तेषां व्याकरणस्य किं प्रयोजनं किं प्रयोजनम् इति चेत् पिता आसीत् सः न अहमपि बालव्याकरणं न अपठ तदापि किञ्चित् लिखामि अहं तेलुगुं जानामि वा न वा किं व्याकरणस्य आवश्यकता इति मुख्यः प्रश्नः आन्ध्रभाषायाम् इष्यते वा संस्कृतभाषायां वा अत्र प्रश्नः वर्तते बहुभिः व्याकरणम् अधीयते किन्तु साधव एव शब्दाः प्रयुज्यन्ते अस्माकं पितृपितामहः प्रपितामहादादिभिः अब व्याकरण ला दे तो पठपुत्र व्याकरण यज्ञ बहुनाधीशे इत्यादि अयं विषयः अयं विषयः अयं प्रश्नः पतञ्जलिना षष्ठाध्याये तृतीयपादे महाभाष्ये वृषोदरादीनि यथोपतिष्ठम् इति सूत्रे उद्धृतः अयं प्रश्न अयं रथकार तावत् यद्यपि व्याकरण नाधीते किन्तु बहून साधुशब्द प्रयुङ्क्ते अवश्यम् अनेन इतरे शब्द ज्ञाता भवेयु तस्मा शिष्टपरिज्ञानार्थ अष्टाध्यायी कहा शिष्टः कहा न शिष्टः इति ज्ञातुं व्याकरणज्ञानेन तावत् అవశ్యం వేద వేదాంగాది పఠనైన అస్మా భాష తావత్ సురక్షిత భవిష్యతి రక్షోహాగమ లగ్న సందేహ ప్రయోజనం ఏ ఏ విషయా విశిష్టా వర్తంతే సిద్ధాంతా తే సర్వేపి శాస్త్రేష్వేవ వేదేష్వేవ ఉపనిషత్స్వేవ వర్తంతే అతయవ వ్యాకరణస్ అపరం నామ వర్తతే వేదానాం వేద ఇది ఛాందోగ్యోపనిషది వేదానాం వేద వ్యాకరణం నామ కిం భవా ఇత ప్రథమత ఏవ తై ఉక్తం యహ పంక్తిపావనౌ ఇత్యత్ర వ్యాకృతా వాక్ యహ అధ్వర్తే మీమాంసాం ఇత్యాది ఉక్తం కిల తస్మాత్తు వ్యాకరణ పరిజ్ఞానేన సాధుశబ్ద జ్ఞానం సాధుశబ్ద ప్రయోగ భవతి సాధుశబ్ద ప్రయోగేణ చ చిత్తశుద్ధిర్భవతి పరంపరయా యథా తామ్రపాత్రం పునః పునః తావత్ తస్య కరణేన ఏం భవిష్యతి కిల తథైవ मनसि तावत् बहवः दोषाः भविष्यन्ति तत्र दोषाः त्रिविधाः भवद्भिः पृष्टं किल प्रश्नः तस्य समाधानम् इदानीं दीयते दोषः त्रिविधाः शारीरिकदोषाः मानसिकदोषाः वाग्दोषाः वाग्दोषाणां परिहरणार्थं पतञ्जलिना महाभाष्यम् अभाष्यम् कायदोषाः सन्ति इति कृत्वा चरकसूत्रं मानसिकदोषाः सन्ति इति कृत्वा योगानुशासनम् अनुशासनं न तु शासनं योगशासनं तु हिरण्यगर्भेण कृतम् अनुशासनं तावत् योगश्चित्तवृत्तिनिरोधः इत्यादिरूपेण पतञ्जलिना कृतं तस्मात् त्रयः दोषाः तावत् त्रिविधाः दोषास्तावत् तत्र वर्तन्ते तेभ्यः जनाः कथं वा रक्षणीयाः इति स्मृत्वा महा उपकारिणा पतञ्जलिना भाष्यमभाषि तस्मात् व्याकरणपठनेन పఠనైన తావత్ అన్యచ్చ లౌకిక లౌకిక ఇదానీంతనకాలే పఠనైన విశిష్య పాణనీయ పఠనైన కిం భవిష్యతి వ్యాకరణం పాణనీయ వ్యాకరణం తావత్ సార్వత్రికం సార్వత్రికం నామ అత్ర యాయా కారకప్రక్రియాదిగా వర్తతే సా న కేవలం సంస్కృతభాషాయా కృతే కింటు సర్వాసామపి భాషాణం ఆంగ్లభాషాం స్వీకరువంతు హిం తత్ర నాస్తివా కర్తృకారకం కర్మకారకం కర్ణకారకం ఇత్యాది తత్ర నాస్తివా కేనోక్తం మయా యూనివర్సల్స్ ఇన్ పాణిది ఇది నామ్నా कश्चन उपन्यासः दत्तः तत्र अन्ये पूर्वमपि कारकाः आसन् सन्- आसन् आसन् आसन् तर्हि ऋषि ऋषीणामपि यज्ञानं तदप्यागमपूर्वकं स्पष्टम् अयमेव उच्यते वाक्यपदीये प्रोक्तं हा प्रोक्तं तस्मात् तेन प्रोक्तं तत् तित्रिवर्तं तु खड्डिको खाक्षणो इत्यादिरूपेण तस्मात् तु व्याकरणं यद् वर्तते इदानीन्तनकाले पाणिनीयव्याकरणमेव समाद्रियते तत् व्याकरणं न केवलं संस्कृतस्य कृते तत्र बहवः विशेषाः वर्तन्ते ये सामान्यरूपेण उक्ताः अर्थात तो सर्वास्व विभाषासु स्वीक्रियता जाति व्यक्तिवाद जातिवाद किम इतरभाषासु नास्ति वा डु नॉट किल ए कौ ब्रिंग ए फेच ए कौ तत्र डु नॉट किल ए कौ इत्यस्य कोवार्थः यद्यपि ये इत्यस्य एकः इत्यतः अस्ति जाने सुष्ठु जाने किन्तु तत्र तस्य अर्थः न स्वीक्रियते विवक्षितार्थः अविवक्षितार्थः इति मीमांसायां वर्तते स एव व्याकरणेपि स्वीक्रियते तस्यापत्यम् इत्यत्र तस्या इति लिङ्गम् अविवक्षितं तस्यापत्यं तस्याः अपत्यम् इति भवति वचनमपि न विवक्षितं तयोरपत्यं तेषामपत्यम् इत्यपि भवति किन्तु भावे इत्यत्र एवमेव लिङ्गः लिङ्गं सारि लिङ्गं न विवक्षितं भावे भक्तिः भवनं भविष्यति किन्तु सुप्सुपा इत्यत्र सङ्ख्या विवक्षिता एकेन सुबन्तेन सः एकस्यैव सुबन्धस्य समासः भवति न तु बहूनाम् इत्यादिरूपेण तस्मात् न केवलं जातिव्यक्तिवादः बहवः तत्र न्यायाः वर्तन्ते महाभाष्ये पश्यन्तु ते सर्वेपि न्यायाः सामान्यरूपेण लोके सर्वास्वपि भाषासु अस्माभिः प्रवर्तयितुं शक्यन्ते तस्मात् व्याकरण विशिष्य अनुवादे यदा यदा अस्माभिः भाषान्तरीकरणं क्रियते यद्यपि अनुवादशब्दः पाणिनिसूत्रेषु वा न्यायदर्शने वा तत्र तत्र अस्मिन् प्रयुक्तः అనువాదే చరణానాం ఇత్యాది రూపేణ పాణిని సూత్రాన్ని వర్తంతే తత్ర అనుసృత్యవాద మీమాసాయాం వర్తంతే అనుసృత్యవాద కింద అత్ర ప్రాయణ రూఢశ రూఢశబ్ద అయం రూఢశబ్ద తస్మాత్ భాషాంతరీకరణే తావత్ అస్మాకం వ్యాకరణస్య ప్రయోజనం విశిష్య వర్తంతే కిల తత్ర వ్యాకరణే సర్వేషు అలంకారగ్రంథేషు వర్తంతే సంయోగ విప్రయోగ సాహచర్యం ఇత్యాది ఎత్ర ఎత్ర అభిధ అభిధే అభిధే వాక్యార్థ నిర్ణేతుం శక్యతే తత్ర సర్వత్రాపి ఏదే ఉపాయాస్సంతి న కేవలం వాక్యపదీయే కింటు చరక సంహితాయాం సుశ్రుత సంహితాయాం అర్థశాస్త్రే పంచదశతమే వ్యా అధ్యాయే తంత్రయుక్త ఉక్త తా అవి తంత్రయుక్తయ అర్థనిర్ణాయకా తస్మాత్తు ఏదే సర్వే విషయా వ్యాకరణే వర్తంతే ఇతః పూర్వం మమ పిత్ర అన్యైర్వ వ్యాకరణం పఠితం వా అధీతం వా నాధీతం వా ఇది త్యజంతు దేన విచారేణ గతం నాస్తి గతం గతం इदानीं किमपि कर्तुं न शक्यते इतः परं किं करणीयम् इति विचारयन्तु तस्मात् व्याकरणम् अवश्यमध्येयम् अयमपि विशेषः यदि भवता पाणिनीयं पठित्वा यत्र कुत्रापि गत्वा प्रपञ्चे सर्वस्मिन् अस्मिन् लोके यत्र कुत्रापि अमेरिकादेशं वा ग- गच्छन्तु कथमपि तत्र गत्वा यदि भवता उच्यते मया व्याकरणम् अधीतं पाणिनीयव्याकरणम् अधीतम् अथवा एते एते विषयाः सन्ति इति नमस्कारः आगच्छन्तु वदन्तु మయా ఆంగ్ల ఆంగ్లభాష్య భాష అధీత ఆగస్టే క్లాంట్ ఏం చేత thank you very much miss చేద్దాం తావన్ మాత్రమేవ తస్మాత్ విచారయంతు మమ మహాన్ అవకాశ దత్త ఇతర కేచన మమ పృచ్చంతు సంస్కృతి సర్వాన్ మేలయతి ఇది ఉదాహరణ ఉక్తవాన్ కదా వనం గచ్చతి तत्र गच्छति आयाति तस्य समन्वयं कथं कर्तुं शक्यते इति तां तु यदि यदि संस्कृतानभिज्ञः अथवा तु व्याकरणानभिज्ञः कश्चन यत्किञ्चिदुच्येत तस्य व्याख्यानं करणे अस्माकं समयः वृथा भविष्यति हि बालकः वनं गच्छति चेत् तु कर्ता कः कर्म किं क्रिया कारकशब्दस्य क्रिया జనకత్వం కారకత్వం బాల కింకరోతి గచ్చతి వనం వనం కింకరోతి గచ్చతి తస్మాత్ పరస్పరం ఆకాంక్ష వర్తతే తస్మాత్ కారకాణం త్ర నకోపి ప్రష్టం శక్తి శక్నోతి పాణినా కిముచ్యతే షడేవ త్ర కారకాన్ని వర్తంతే తతఃపరం షష్ఠీ వర్తతే సంబంధ సామాన్యే క్రియా జనకత్వం ఎది ఇష్యతే భవత తర్హి కారకాన్ని స్వీకరోతు ఎది భవత దయో వస్తునో మధ్యే సంబంధ యథా రాజ్ఞ పురుష కృష్ణస్య భార్య ఇత్యాది రూపేణ ద్వయో నామ్నో అథవా వస్తునో మధ్య పదార్థయో మధ్య ఎది కశ్చన సంబంధ తర్హి షష్ఠీ భవిష్యతి షష్ఠీ నామ సంబంధ సంబంధం భక్తి నక్రియా క్రియా తత్ర ఇది తస్మాత్తు ఏన ఏన సుష్ఠు వ్యాకరణం అధీతం ఏన ఏన సుష్ఠు కించిత్ విచారితం సభాసు భాగ స్వీకృత తేనైవ ఇది ఉచ్యేత కించ కించిన తర్హి అస్మాకం మోదాయ భవేదితి గరం